ఒరులొరులో నేను నేనని ఒరులను తన నిన్నెరుగాకున్నా బయలు లో అరుదెంచి తనను తాగని అరులను గని నెస్స నేను పరులాని అనుచు ఎరిగే ఎరుకే బయలుండగనుచు నిరదా నిలువకుండుటకు ఒరులొరులు నేను నేనని ఒరులను తన నిన్నాడు ఎరుగకున్న బయలు లో అరుదెంచి తనను తా కని పరులను కని లెస్స నేను పరులని అనుచూ ఎరిగే ఎరుకే బయలుండగనుచు నిరదము ఆనెందు నిలువకుండుటకునై